హదీసు కంఠస్థం కంపిటీషన్ రమదాన్ పద్నాలుగు వందల నలభై రెండవ హిజ్రీ హదీస్ నంబర్ ఎనిమిది మన్ సోమ రమదాన ఈమానం వహ్తిసాబా غفر له ما تقدم من ذنبه ఎవరు విశ్వాసం మరియు పుణ్యాన్ని ఆశిస్తూ రమదాను మాసమెల్లా ఉపవాసం పాటిస్తారో అతని పూర్వ పాపాలు మన్నించబడతాయి సహీ బుఖారి హదీఫ్ నంబర్ ముప్పై ఎనిమిది ఉల్లేఖనం అబూ హురేరా రదియల్లాహు అన్హు